కాబట్టి ఆ వస్తువుని ఆ తత్వాన్ని మనం పొందాలి అంటే అది మనకు అందుబాటులో లేని కళ్ళతో చూసి పొందలేదు చెవితో విని పొందలేదు మనసుతో ఊహించుకుని పొందలేదు దాన్ని ఎలాగ పొందగలం కేవలం వేద ప్రమాణము దానికి మాధ్యమం వీలు రెండో ప్రమాణం conversar kesalahan ini dikontrol yang mencuri supaya ada sumpah ini Aisyah dapat menggunakan శక్తి నిత్యత్వసూత్రమైనటువంటి సూత్రాన్ని కనుక మనం బాగా విచారణ చేస్తే అసలు ప్రకృతి ఉంటే మనం కాబట్టి ప్రకృతి మీద పరిశోధన చేశాడు మన శాస్త్రమే అయ్యారు ఆయనకి సూత్రం దర్శనం ఇచ్చింది ఆయన బుద్ధిలో ఈ ప్రకృతి అంటే దాని మీద నీకు అందించాడు ఆయన ఆయన ఇదిరా మార్గము ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని ఆ మంత్రాలని ఉపదేశించాడు ఇలా పుస్తకాలు లేవు అందుకని ఆ రుచి ఆ దర్శించినటువంటి మంత్రాన్ని నోటితో చెబితే దాన్ని మళ్ళీ శిష్యుడు విని దాన్ని మళ్ళీ తను మరణం చేసి తను ఆ స్థితిని పొంది తరించాడు మనం చెప్పినప్పుడు శిష్యుని శ్రవణం చేస్తూ ఆ శ్రవణ సమయంలోనే దేహేంద్రియ మనోబుద్ధులని పడిపోయి తన నిజ స్వరూప ఆనందాన్ని పొందడమే శ్రవణము మననము శ్రవణము మననము శ్రవణము మననము అంటే వింటూ ఉండగానే ఆ స్థితిని కలగాలి తింటూ ఉండగానే ఆశ ఎలా పోతుందో వింటూ ఉండగానే అజ్ఞానం పోవాలి వినడం వినడమే అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ఆ వినికిని అంత స్పష్టంగా వినాలి అంత ఎన్నికతో వినాలి ఆ శ్రవణాన్ని అంత శ్రద్ధతో చేయగలిగితే వినే సమయంలోనే అజ్ఞానం పోతుంది ఎలాగా వినే సమయంలోనే ఆట ఎలా పోతుందో వినే సమయంలోనే అజ్ఞానం కూడా పోవాలి అంటే వాళ్ళు విన్న తర్వాత మా గురువుగారు చెప్పేటంతా వింటానండి పదేళ్ళు మా గురువుగారు చెప్పే కాలం జీవన ఆ తర్వాత అజ్ఞానం పోతున్నాను కుదరదని శ్రవణ సమయంలోనే మరణం జరిగిపోవాలి మరణం జరిగేటప్పుడే అజ్ఞానం పడిపోవాలి అప్పుడే దాని మీద ఉండాలనుకున్నప్పుడు ఈ సాధనను కూడా అన్నిటి నుంచి దండ పడగలగాలి ఈ గోడలు ఏవైతే మనం నిర్మించుకున్నామో ఏ అబ్దుల్ని హద్దుల్ని ఏదైతే మనం ఏర్పరచుకున్నామో వీటన్నిటి నుంచి తాత్కాలిక స్వభావంతో కనిపెట్టుకుంటే ఓకే నేనేం తప్పు పడతాను కనిపెట్టుకోవచ్చు కాంప్రమైజ్ అయిపోయి సుఖమిచ్చే దేశాన్ని పొందిన సుఖమిచ్చే కాలాన్నైనా సరే నేను దానికి ఆధారంగా ఉంటాను అన్ని సుఖాలు ఇస్తాను కానీ నేను దానికి ఆధారంగా నాకు సుఖం సుఖాలు ఇవ్వవు అంటే నా సుఖానికి ఆధారం ఎవరు నేనే అది గుర్తించడం నేను పొందాలనుకునే సుఖానికి ఆధారం ఒక అల్టిమేట్లీ నేనే పిల్లల వల్ల నాకు సుఖంగా ఉంది కానీ ఆ పిల్లలకు ఆధారం ఎవరు నేను టీవీ నుండి సుఖం వస్తుంది కానీ దానికి ఆధారం ఎవరు నేను మరి కేబుల్ కనెక్షన్ బిల్ కట్టాలి కరెంటు బిల్ కట్టాలి టీవీ అప్పుడప్పుడేమైనా పాడైపోయింది దానికి వస్తువులు వేస్తున్నారు ఇవన్నీ చూసుకుంటే అప్పుడు టీవీ నాకు బొమ్మల్ని వస్తువు మాటలు ఇచ్చింది కాదు ఏదైనా ఈ లోకంలో ఒక వస్తువు సుఖాన్ని ఇచ్చింది కృష్ణ ద్వైపాయుడైనటువంటి వారు ఆవిర్భవించారు ఆయన పుట్టి ఆయన తపస్సు ద్వారా ఈ వేదాలన్నింటినీ కూడా క్రమబద్ధం చేశారు అందుకని కృష్ణ ద్వైపాయుడి చెప్పబడినటువంటి వేదాన్ని ఆ వేదవ్యాస మహర్షి ఏం చేశారంటే విభజించారు ఆయన వేదాన్ని ఎలా విభజించారు ఋగ్వేదస్యకు శాఖాఖ్యుడు ఏకవింశతి సంఖ్యగా అంటే ఋగ్వేదంగా కొన్ని మంత్రాలను తీసుకుని ఒక శాఖను విభజించారు ఆయన ఋగ్వేద ఋగ్శాఖ అంటే వేదం అనే చెట్టుకి నాలుగు శాఖలుగా విభజించారు ఆయన నూట తొమ్మిది శాఖలుగా ఉన్నటువంటి ఆ ఆ మండలి విధివేదము అన్నారు అలాగనే సహస్ర సంఖ్యయా జాతా శాఖా పరంపర సామవేదానికి వెయ్యి శాఖలు ఉన్నాయి వెయ్యి శాఖలను ఒక మండగా చూసి దాన్ని సామవేదము అన్నారు అసర్వణస్య శాఖాస్యు పంచాశత్ భేదతో హరే యాభై శాఖల్ని ఒక మండగా తీసి అసర్వణ వేదము ఎదుర్వేదానికి ఇరవై ఒక్క శాఖలు ఎదుర్వేదానికి నూట తొమ్మిది శాఖలు సామవేదానికి వెయ్యి శాఖలు అకర్వణ వేదానికి యాభై శాఖలు ఈ విధంగా మొత్తం విభజించాలంటే దీన్ని విభజించి గుట్టగా పడినటువంటి ఒక కుప్పగా పడినటువంటి వేద రాశినంతా కూడా విభజించి ఋగ్వేదంగా ఇరవై ఒక్క శాఖల్ని పెట్టారు యజుర్వేదంగా నూట తొమ్మిది శాఖల్ని పెట్టారు సామవేదంగా వెయ్యి శాఖల్ని పెట్టారు యాభై శాఖల్ని అథర్వణ వేదం అన్నారు ఈ నాలుగు వేదాలని ఆయన నలుగురు శిష్యులు ఇచ్చి సంపాదనటువంటి యజుర్వేదాన్ని ఇచ్చారు జైనుడు అనేటువంటి ఋషికి సామవేదాన్ని ఇచ్చారు సుమంతుడు అనేటువంటి అథర్వణ వేదాన్ని ఇచ్చారు ఈ నలుగురు ఋషులు పైగా వైశంపాయన జైని సుమంతుడు నలుగురు ఋషులకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదం అనేటువంటి ఈ నాలుగు వేదాలను మనుషులందరూ కూడా వైదిక సంస్కృతిని అలా విస్తరించి విస్తరించి విస్తరించి విస్తరించి శాఖోపశాఖలుగా విస్తరించి భారత వర్షమంతా కూడా